డాలింగే నేనేం చేయలేదు డాలింగే కొన్ని అంటే డాలింగ్ జరగాలని ఉంటాయి మనం ఏం చేయలేము అది జరిగిపోతుంటాయి okay center center center darling in the center నేను కాదు sir okay two times down okay two times up very simple ఆయన ఉన్నారు సార్ సార్ ఏంటి సార్ మీరు కూడా ఆయన ఏగతోటే డాన్స్ చేయించారు ఆయన డాన్స్ చేయరా చేస్తారు sir okay ready guys let's not waste any more time darling రెండు సార్లు కిందకి ఆ వన్ టూ రెండు సార్లు పైకి ఆ వన్ ఆ టూ అంతే ఇందులో ఏముంది okay guys ready yahoo yahoo బోలో yahoo yahoo come on everybody బోలో yahoo simple. Thank you, Anishka.